కాబట్టి మీరు ఏం చేస్తారంటే కళ్ళు మూసుకుని ఇంటికి వెళ్ళి కళ్ళు మూసుకుని ఆ నేను అది ఒకట బండిలా మీకు ఎలా అనుభవానికి వస్తుందో మీరు చూసుకోండి మీకు ఎలా అనుభవానికి వస్తుంది నేను అంటే ముక్కలు ముక్కలు ముక్కలుగా అనుభవానికి వస్తుందా ఇప్పుడు నేను మీకు ఒక దృష్టాంతం చెప్తాను ఈ ఈ టామన్ జెర్రీ అని టామన్ జెర్రీ ఒక టాపం అది అకమ తీరం చిసర్తని వాల్ట్ డిస్ప్లీనోట్ మే వాల్ట్ డిస్నీ అంటే వాల్ట్ ఫ్లాస్ట్ స్టిస్ట్ వాల్ట్ ఇస్ అ ఫ్లాస్ట్ అతను ఎవర్్లాండ్ అంటే సోషల్ సైకాలజీని మనం చనియే రియల్ అకిని మనం ఓని పశువులు పక్షులు క్యారెక్టర్స్ ఉండరా బలకొ ఒక చక్కని నిరోధాలను వచ్చు విజ్ఞానావి వచ్చు అని కల్పించిన ఒక అయితే ఇది విష్ణుశర్మ ముందే వెలువచ్చాడు మధ్యప్రాంతంలో అయితే విష్ణుశర్మ దారిలో కలిసిపోయాడు ఎప్పుడు ఉన్నాడు మా సమాజంలో విష్ణుశర్మ అవకపోయాడు లేడు విష్ణుశర్మ ఈజ్ గాన్ వాడు Panchatantra characters are gone and mister Walt నేను అడిగాను కాబట్టి వాల్ గురించి చదివాను నేను మీరు చూపించి చదవడం కావాలి మిస్టర్ వాల్ట్ ఇతనికి విష్ణు శర్మ సాహిత్యంలో ఏదైనా కొంత పరిచయం ఉందా అని చూపిస్తే ఈ సమ్ ఇండియన్ లిటరేచర్ కొంత చదువుతున్నాడు అతను స్కెచ్ వేశాడు మొట్టమొదట స్కెచ్ ఆ స్కెచ్ లో అదేమిటది వాళ్ళు డిస్నీ క్రియేట్ చేసినటువంటి అది ఆ బొమ్మ ఏంటది కామన్ జర్నీ కాదు వెరీ ఫస్ట్ వచ్చింది Mickey Mouse Mickey Mouse first Mickey Mouse వేశాడు that is the first character Mickey Mouse create చేశాడు మిక్కీ మౌస్ మిక్కీ అని పేరు పెట్టాడు మౌస్ క్యారెక్టర్ కనిపిస్తుంది ఆ మిక్కీ చేత అన్ని పనులు చేయిస్తూ ఉంటాడు and then he release one small animation movie release చేశాడు it was a stunning success ఆ తర్వాత అతను పోయాడు వాల్ట్ డిస్నీ కంపెనీ మొదలైంది అతను పోయాడు ఆ తర్వాత వాళ్ళు టామ్ అండ్ జెర్రీకి క్రియేట్ చేశారు ఈ టామ్ అండ్ జెర్రీలో బిల్లింగ్ దాని అది చాలా గౌరవమవుతుంది జెర్రీ ఈజ్ ది మౌస్ కాబట్టి ఈ టాప్ ఏం చేస్తుందంటే ఈ జెర్రీ మీదకి వెళ్తుంది దాన్ని పట్టుకోవడానికి వెళ్తుంది వెళ్తే అక్కడ దానికి అడ్డంగా ఒక తాడు ఏదో అడ్డం మౌస్ మోస అడుగుతుంది వెళ్ళిపోతుంది ఈ టాప్ కంగారు కంగారుగా వెళ్ళి ఈ తలకి తగ్గుతుంది ఆ తాడు ఆ తల తెగిపోతుంది తెగిపోయి తల అవతల పోతుంది ఈ కాళ్ళు ట్రంకు ముందుకెళ్ళిపోతుంది పడిపోతుంది పడిపోయి మళ్ళీ ఇలా ఇలా తల బిగించుకుని మళ్ళీ రోడ్డు కలిసిపోతుంది అది ఇలాంటి చాలాసార్లు చూసుకుంటాను అంటే ఏంటంటే అక్కడ Tom is not one Tom is two day two pieces ఆ రెండు పీసులు విడిపోవడానికి అవకాశం ఉంది అవి విడిపోతే మళ్ళీ కలుసుకుంటుంది అది ఇంకే కాపులు కనుక అతిశయోక్త ప్రధానంగా కాపులు ఉన్నాయి కాబట్టి అలా నడుస్తుంది బట్ ఇక్కడ మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నేను అనేది ఐదారు అంశములను మొక్కలు చేస్తే వచ్చిందన్నట్టుగా కానీ లేక నేను అనగానే రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయనేటువంటి అనుభవం కానీ మీకు కలుగుతుందా లేక నేను అనే అనుభవం అఖండంగా ఉన్నట్టు కలుగుతుందా అంటే ఏ డివిజన్స్ లేని విధంగా కలుగుతుందా ఎలా కలుగుతుంది మీకు మీకు అనుభవం ఏకరూపంగానే ఉంటుంది దాన్ని ఏక అని అనుభవం నేను నేను ఒక్కడినే అని అలా కలగదు అనుభవం ఎలా కలుగుతుంది నేను అనే అనుభవాన్ని మీరు సరిపోల్చి చూసుకుంటే దాని నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మీరు ఇప్పుడు అనుభవాన్ని మీరు చెప్పండి మీకు అది ముక్కలు ముక్కలుగా అనిపించిందా లేక ముక్కలు ముక్కలు అనేవి లేకుండా ఉందా అభావమే ఈ ద్వైతం యొక్క అభావమే అనుభవంలో ఉన్నది కాబట్టి నేను అనే అనుభవంలో రెండు మూడు నాలుగు ఐదు ముక్కలు ఏమి మీకు అనుభవానికి రావు అది అఖండంగానే మీకు అనుభవానికి వస్తుంది కానీ మీరు పదేళ్ళ తర్కం చదివి మీరు అనుమానం ప్రమాణం చేత నాకు అఖండంగా అనుభవానికి వచ్చే నేను ఆ అఖండ తప్పు అది నాలుగైదింటి యొక్క ముద్ద అని మీరు అనుమానం చేస్తున్నారు అనుమానం చేశారా ఎంత నేర్పుగా చేశారు అనుమా అనుమాన కౌశలం దర్శించం అనుమానంలో మీరు నేను నేర్పంతా చూపించి వెటకారం చేస్తున్నాను వెటకారం చేస్తారు కాస్త అపుక్ష శృంగై లో అదిలో సాహిత్యలో భాకము అంటే భాకము అంటే మాట చెప్పి ప్రక్రియకి భాకము కరండి మాట వేరు ద్రాక్షపండు విలే విలేవాడికి ఈ మాట మధురంగా ఉంటది దాన్ని ద్రాక్షమాట అంటే ద్రాక్షపండు చెప్తురు చెప్పి వంటడు దీనికొచ్చి ఆ విత్తునప్పుడు ద్రాక్షపండు చెప్తురు అంటే ఆ చెప్పినోడు ఏ పాఠంలో చెప్పాడు దాన్ని ద్రాక్షాపాఠం కాళిదాసు మహాకవి ద్రాక్షాపాఠం మొదలుపెట్టి ఆ సంస్కృత సాహిత్యం ఒక సాహిత్య విపాసన ఉండాలి సాహిత్యం మనిషి అయి ఉండాలి కొంత కళాపోషణ ఉండాలని ఆ రకంగా కొంత కవిత్వం అనే అభిమానం కలవాలి కవిత్వం ప్రీతి కలవాలండి సహృదయుడైతే ఆ శ్లోకాలు అలా వింటుంటే అది ద్రాక్షాపరచం అకించన సంపద కుమార సంపద ఈశ్వరుడు ఆయన అకించను ఆయనకి ఏమీ ఉండదు దరిద్రుడైన కానీ సకల సంపదలో ఆయన నుంచే పొందాలి అంటే ఇలాగా ద్రాక్షాపాకంలో చెప్పుకుంటూ అంటారు అదే ఒక పాకం కదలీ పాకము అని అంటే కొంచెం ఒక్క పిసరు కఠినంగా ఉంది ద్రాక్ష కంటే ద్రాక్షంత ముందుగా ఉంది తీగా ఉంటుంది చిన్న మెత్తగానే ఉంటుంది కానీ కొంచెం కలుపుకోవచ్చు కదలి పాకం నారికేల పాకం కొబ్బరి ముక్క తిన్నప్పుడు కొబ్బరి ముక్క కూడా తీగానే ఉంది కానీ ఆ తీపి మీకు అప్పటికి చేతులు ఎగిరిపోతాయి మీరు కొంచెం అజాగ్రత్తగా ఉన్నట్లయితే చెయ్యి తెగి రక్తం కూడా వస్తుంది చేతికి కట్టు పట్టుకుని అప్పుడు కొబ్బరిగా ప్రింట్ లోపల వీడికి చేతికి ఒక ఒక చేయడం కట్ అయింది ఆ పెంకు పెంకు కట్ చేస్తుంది తర్వాత నోట్లో వేసుకున్నట్టే పళ్ళు గట్టిగా ఉన్న వాటికి మాత్రమే ఆ రసం ఉంది దాన్ని చేయడం మాత్రమే అంటే నేను చెప్పి మాట మంచి మాట దాన్ని మీరు చాలా ఇబ్బందికరంగా చెప్తారు అది నాలుగు దీని తర్వాత ఇంకో పాఠం ఉంది దాన్ని పాషాణ పాఠం అంటే గులకరాలు లోపం వేసుకుని నవ్వుతున్నట్టు అంటే దాంట్లో రసమే ఉండదు సారం ఉండదు మంచితనం ఉండదు కేవలము ఎదరవాళ్ళ మనసుని దేశం కలిగించడం పాషాణ ఇంకో పాఠం ఉండదు ఇది నాలుగు పాఠాలు వీళ్ళు సంస్కృత విద్వాంసులు వీటిని వర్ణించారు పాషాణ పాఠంలో కలుగుతూ ఉంటుంది నేను కవి పేరు చెప్పాను అనుకోండి మీరు ఇబ్బంది పడతారు అందుకోసం చెప్పండి నిజంగా ఇదంతా దీంట్లో ఆ కవి మీద ప్రీతి ఉన్నవాడు ఎవరిగా ఉన్నాడని సో అలాంటి శ్లోకాలు కూడా ఉన్నాయి ఏవి అర్థం కాదు పాడుగట్ట లక్ష్మీ నరసింహారావు గారిని ఆయన మంచి కవి ఆయన ఇంకో పాఠం ఉందని రాశాడు సాక్ష్యం చేశాడు మరో పాఠం ఆయన సృష్టించారు అమ్మాయి అదేమిటంటే జబ్బ పుష్టి పాఠం అంటే అర్థమేంటి నేను చెప్పింది నువ్వు వినాల్సిందే లేకపోతే మొత్తుతా మంచి భుజం భుజాలు కొంచెం పుష్టిగా ఇది ఐదో పాఠం ఈ తార్కిని ఈ జబ్బ పుష్టి పాఠంలో పడింది వాళ్ళు పద్యం జబ్బ పుష్టి పాఠంలో వాళ్ళు అంటే ఏమిటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ భాష ఎవరికీ అర్థం కాని భాష ప్రయోగించి బలవంతంగా వాళ్ళ అభిప్రాయాల్ని ఎదుటివాడి మీద ఉద్దుతారు దాన్ని దెబ్బ పుష్టి పాఠం అంటారు ఆ పాఠంలో వాళ్ళు శంకర్లా మాటే వచ్చారు వీళ్ళు యుద్ధులు యుద్ధులు కాదు అబోతులు రీవర్తయి అబోతులు ఇటు వచ్చి కొమ్ములు తోకా లేవంతాయి అవచ్చేసిన కార్తీక బరీవర్తయి కొమ్ములు తోకా లేని అబోతులు వీడు అంటే ఎదుటివాడిని చెప్పింది అర్థం చేసుకునే ప్రయత్నం ఏం లేదు ఎంతసేపు వడబడబడ బాగేసి ఎదుటివాడిని దుమ్ము రేపొచ్చేసి ఇట్లాగా మాట్లాడేసింది దాంతో ఎదురువాడు ఏమంటాడు పూలగడవాడు వడలు అప్పుడు వీడేమనుకుంటాడు నేను నెగ్గేశాను అలా ఉంది మీ అనుమాన పోషణ మీరు అనుమానం చేసి తేల్చింది ఏమిటంటే నేను ముద్ద తప్ప సింగిల్ కాదని తేల్చాను ఏమనుమానం అవసరం అపుక్షి తాత్విక బలి మద్దయి ఏం రాసి తెలుగులో దొరక రాసుకుంటారు అనుమానం అనుమాన మీకు అనేకత్వము వచ్చి పడుతుంది అంటే వ్యక్తి ఒక్కడు కాదు అనేకమైన అంటే వ్యక్తి వాడు ఒకడు కాదు వాడు అనేకం ఎందుకంటే క్రియ అనేక కార్యక్రమం ద్వారా సాధించబడుతుంది మీరే అంగీకరించినారు ఇది క్రియలో అనుమానంగా ఉన్న క్రియయే ఆ క్రియ శరీరము ఇంద్రియము మనస్సు ఆత్మ అనే సాధనముల ద్వారా ఆత్మచే చేయబడుతుందని మీరు ప్రతిజ్ఞలు చేసినారు ఆ ప్రతిజ్ఞ అనుకుండగా మేము అనుమానంలో నీకు అని పడితే మీరు శరీర ఇంద్రియ మనస్సు సాధనములుగా కదా ఆత్మలలో మేము ప్రతి ఒక్కరము అనేకులము అని స్వీకరించినట్లు ఉంది ఒక పని చేయాలంటే ఆత్మకు శరీరాలు అనేకం జతకూడమాయుడు కావున కర్తయుడు వ్యక్తి ఎందు అనేకత్వము వచ్చిపోవడము ఆత్మ చేసే పనికి తోడయ్యే శరీరాలకు కూడా ఆత్మత్వమును అంగీకరించక తప్పదు కనుక నేను అనేకము అనే దుస్థితి దాపుతుంది ఇప్పుడు మీరు కర్త ఆత్మకర్త ఆత్మకర్త అయినప్పుడు శరీరం లేకుండా ఆత్మకర్త ఉందా అవదు నేను ఏమొచ్చింది ఆత్మయందుండే కర్తృత్వము శరీరము లేనిదే సంభవము కాదు కాబట్టి ఆత్మయందుండే కర్తృత్వము నిర్వహింపబడాలి అంటే దాన్ని మీరు నిర్వహించాలి అంటే ఆత్మలో శరీరాన్ని కూడా పెట్టాలి అంటే ఏమైంది శరీరానికి ఆత్మత్వం వచ్చింది ఎందుకంటే కర్తృత్వమే ఆత్మత్వం అయినప్పుడు శరీరానికి ఆత్మత్వం వచ్చింది ఎందుకంటే కర్తృత్వమే ఆత్మత్వం శరీరానికి ఆత్మత్వం వస్తుంది ఇంద్రియానికి ఆత్మత్వం వస్తుంది మనస్సుకు ఆత్మత్వం వస్తుంది ఆత్మ ఆత్మ ఇక ఈ ఆత్మత్వం ఎన్ని ఎన్ని కలిసి ఆత్మత్వము ముద్దయింది కాబట్టి ఆత్మ అనేది అనేకం యొక్క ముద్ద అనే దుస్థితి దాపుతుంది ఆహా ఒక భూములు లేని ఎద్దులు అనదగిన తాత్వికులు ఎద్దులను రాశాను ఆ భూతులను కూడా రాయొచ్చు తర్క బలమును బట్టి పోలిక ఎవరో పోలిక శరీర బలాన్ని బట్టి కాదు తర్క బలాన్ని బట్టి పోతుంది తర్వాత ఎంత ఎలా ఉంటుంది చాలా దాని కండలు పట్టుంది ఎద్దు కండలు బాగా బాగా తినేసి మంచి ఆహారాన్ని పుష్టికరమైన ఆహారాన్ని తింటుంది కాదు దానికి ఎవరో అడ్డు కాదు అది ఎక్కడ చూసినా కండలు నిగదు వాడుతుంది పైగా కళ్ళు తెరవాలంటే కూడా దాన్ని కష్టంగా అంత బరువుగా ఉంటే కండలు వీళ్ళు అలాంటి వాడి ఇప్పుడు ఆబోతుకున్న సారం ఏమిటి పుష్టి ఈ తాత్వికుడుకున్న సారం ఏమిటి పుష్టి ఏ పుష్టి తర్క పుష్టి తత్వ పుష్టి కాదు తర్క పుష్టి ఆ తర్క బలాన్ని బట్టి పోలిక పోలిక ఫిజికల్ పోలిక అనుకోకూడదు అందుకోసం తర్క బలంలో బట్టి పోలిక అనుమానంలో తమకు రైతుడిని ఈ విధంగా చూపించినారు ఎవరికైతే ఆత్మీయ తెలియదో అతి పురుషుడు ఆ ఆత్మీయ భేదము కానీ దాని ఏకత్వం కానీ ఎప్పుడు తెలియదు కాబట్టి ఆత్మ అనేకము తేల్చి పెట్టారు మీరు నీకు ఆత్మ గురించి మీకు ఏం తెలియదు కదా నువ్వు ఆత్మ ఏకమని కానీ అనేకమని కానీ అలా ఆత్మ తెలుసుకునేదే ఆత్మ తెలుసుకునే ఆత్మ ఎందు ఏకత్వాన్ని కానీ అనేకత్వాన్ని కానీ మీరు ఎలా సాధిస్తారు తెలియబడే దాని ఎందు ఏకత్వం కానీ అనేకత్వం కానీ సాధించగలం కానీ తెలుసుకునే ఆత్మ ఎందు ఏకత్వం కానీ అనేకత్వం కానీ సాధించుట సంభవం కాదు కాబట్టి మీ అనుమానం ఎక్కడికి ఎక్కడికి దారి తీసింది చాలా అసంబద్ధమైన నిష్కర్షలకు దారి తీసింది మీ అనుమానం నైపుణ్యం అంత అర్థానంగా ఉన్నది ఆత్మానమేదన జానాది అంటే వీడు ఆత్మ అంటే దేహమే ఆత్మ అయింది మనస్సాత్మ అయింది ఇంద్రియం ఆత్మ అయింది ఆత్మ ఆత్మ అయింది ఆత్మ ఒకటి కాదు అనేకమైంది అదే మీకు ఆత్మస్వరూపం ఏమీ తెలియలేదు అటువంటి వీడు సకథం మూఢ మూఢాన్ని తిట్టు కాదు వ్యామోహము పొందినవాడు అంటే మిస్లెడ్ మిస్లీడింగ్ గా వాడికి ఏం తెలియదు ఏదో పట్టుకుంటాడు మిస్లెడ్ గా ఉంటాడు అనర్థం మూఢ మూఢ అంటే ఇంకోర్థం మూఢో గర్భ ప్రయోగం మూఢో గర్భ అంటే ఆవిడ ప్రసవం కాకుండా గర్భము అడ్డుపడిపోయింది అని అర్థం మూఢో గర్భ ఆ దాన్ని బట్టి వీడికి కూడా వీడి విజ్ఞానము అక్కడ ఫిక్స్ అయిపోయింది ఇంక ఎదరికి వెళ్ళదు వాడి జ్ఞానం అక్కడికో రాదు ఆ దానికి కూడా ఆత్మ కర్త అని అంటే వాడు ముందుకు సాగదు అది మూఢ ఇప్పుడు కర్మ చేసేవాడు ఉంటాడు కర్మే సర్వస్వము వాడు కూర్చుడైపోతాడు ఇంకా కర్మని దాటి వాడు కడుపు కూర్చుడు కర్మే తద్గతం భేదమభేదం వా జాతీయా అంటే వాళ్ళకి ఆత్మస్వరూపం తెలియదు కదా తెలియకపోతే ఆత్మ భిన్నమా అభిన్నమా ఒకటియా అనేక ఉంటాయా అనే దాన్ని వాడు ఎలా తెలుసుకుంటాడు అనుమానం ఎలా చేస్తాడు ఆత్మ అనేకమైన అనుమానం చేస్తాడా ఆత్మ ఏకమైన అనుమానం చేస్తాడా ఎలా అనుమానం చేస్తాడు ఆత్మ గురించి తత్ర కిమోగి ఆత్మ గురించి అనుమానం చేయండి ఏమనుమానం చేస్తాను చూద్దాం ఆత్మ గురించి ఆత్మ ఏకమని అనుమానం చేస్తావా ఆత్మ అనేకమని అనుమానం చేస్తావా అందుకే అనుమానం చేయడానికి లింగం ఉండాలి లింగం లేని అనుమానము అది నీకు పనికిరాదు లింగం ఉండాలి లింగము అంటే పంపతో మధ్యమా భూమా यथा महान यथा महान सह पुष्प పర్వతం పక్షం పర్వతం అనే పక్షంలో ఉంటుంది లింపు సాధ్యం మళ్ళీ సాధ్యం ఇది ఉంటే ఒక టెక్నాలజీ కాబట్టి లింగం ఉండాలి లింగాన్ని బట్టి చెప్పాలి అది ధూమం అనే లింగం ఉంటే అగ్ని అని చెప్పగలుగుతారు లింగం ఉండాలి పొద్దున్నే పల్లెటూరులో కూర్చుంటూ ఉంటారు కొంచెం పదుపు అంటే చెట్లు జమ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఫార్మ్ ఉంటుంది అంటే మనుషు కాబట్టి మీకు కాఫీ కానీ టీ కానీ మీరు తాగాలంటే వరుసగా ఇలా వీధిలో ఇల్లు అవుతూ ఇల్లు ఉంటాయి కదా ఆ ఇల్లు పైపు పైకప్పు చూడాలి ఆ పైకప్పు చూస్తే ఆ చూడు ఆ పెంపుల నుంచి పోగొస్తుంది అన్ని ఇంట్లకి వాళ్ళు ఇంకా నిలబోతూ ఉంటారు పొగ వస్తుందంటే పోయి వెలిగించారు పోయి వెలిగించాలంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి ఆ ఏమో కులసంగారండి ఆయన కులసంగా ఏదో మంచి మాత్రం ఉంటే కొన్ని అక్కడ భూములు నిజం కుంభం లింగం కొంతమంది చేపస్తాం వాళ్ళు ఉన్నారు నేను ఇక్కడ డైగ్రెషన్ ఫ్యాక్టరీ నుంచి కావాల్సిన డైగ్రెషన్ చేపస్తాం అంటే ఏంటి పొయ్యి కట్టె పొయ్యి మీద ఉండిన అన్నమే తింటాం సన్యాసం భూమి ఉంటేనే భోజనం కట్టె ఓ స్వామి ఉండేవారు కాకినాడలో భూమి ఉంటేనే భోజనం చేస్తానంటే కొనసాగుతుంది పల్లెటూరులో ఈ రోజుల్లో సాగడం కష్టం పద్నాలుగు కొనసాగుతుంది కాకినాడలో గ్యాస్ సముద్ర సభలో గ్యాస్ వాళ్ళకి బయటలో ఉంది కాకినాడలో పొందుకోవాలి బయటలో పొందుకోవాలి బయటలో వస్తుంది గ్యాస్ గ్యాస్ మీద వంద ఉన్నప్పుడు మొబైల్ వస్తుంది ఆయన కాకినాడలో ఉన్నారు ఆయన నీకు కనిపిస్తుంది ఆయన కొన్ని వచ్చిన పిలవాలంటే నేను కట్టి పని చేయాలి ఉండాలి ఇప్పుడే ఆయన చూస్తాను కూడా దీంట్లో పోగొట్టుకుంటున్నాను ఆయన కాకినాడ ఎందుకంటే వీళ్ళు నటులు వదిలి మామూలు మమ్మల్ని దాటించుకొని చెప్పేస్తారు దాటించుకుంటే వాళ్ళు అసలు ఏదో ఉండాలి ఎంత ఏ అనుమానం చేస్తాడో ఆత్మ ఏకమన అనుమానం చేస్తాడా అనేకమన అనుమానం చేస్తాడా ఏ లింగంతో అనుమానం చేస్తాడు ఎంత సిద్ధాంతంలో భాగం నది ఆత్మ స్వరో భేద ప్రతిపాదకం ఆత్మభేదం సాధయే ఆత్మ యొక్క భేదము కలదు అని చెప్పడానికి కేవలం ఏదో ఏదో చూపించు మీరు ఇందాక కొడితే ఆత్మీయంలో ప్రయోజనం ఇది ఒక రెండో ప్రశ్న ఇప్పుడు వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే పది కుండంలో సగం సగం నీళ్లు పోసి ఎండలో పెడితే మీకు పది సూర్యులు కనపడతారు ఏమంటే పది సూర్యులు ఉన్నారు కాబట్టి సూర్యుడు భిన్నాము సూర్యుడు అనేకము అంటాడు సూర్యుడు అనేకము ఎందుకు రానప్పుడు పది మంది సూర్యుడు ఉన్నాడు పది మంది సూర్యుడు ఉన్నారా పది మంది సూర్యులు లేరు పది ప్రతిబింబములు గలవు పది ప్రతిబింబములు గలవు కాబట్టి నువ్వు మళ్ళీ ఇప్పుడు చెప్పు నీ వాక్యాన్ని చెప్పు ఎలా చెప్తావు సూర్యుడు అనేకము ప్రతిబింబంలో భేదము కనము అని చెప్పాలి అంటే ఏమైంది ఇప్పుడు లింగం ఏదైంది ప్రతిబింబం లింగం అయింది ఈ ప్రతిబింబం లింగం ఎలా అవుతుంది ప్రతిబింబం లింగం కాదు మీరు తప్పు లింగం చేసేదా లేదా కాబట్టి ప్రతిబింబం లింగం కాదు పది ప్రతిబింబాలు ఉన్నాయి కాబట్టి పది సూచనలు ఉండవు ఓకే ఇంకొకటి సాంఖ్యులు ఉన్నారు మనస్సు లింగం ఉన్నారు మనస్సు లింగము మనస్సు లింగం అంటే ఇది ఎలా ఉందంటే సూర్యుడు అనేకము ఎందుకని పది ప్రతిబింబములు ప్రతిబింబం లింగం కాదురా బాబు అంటే పది గుండెల్లో నీళ్లు ఉన్నాయి కనుక పది గుండెల్లో ప్రతిఫలిస్తున్నాడు కనుక పది గుండెల్లో నీళ్ళలో ప్రతిఫలిస్తున్నాడు కనుక ఆ నీళ్లు వేరు వేరుగా ఉన్నాయి కొన్ని నీళ్లు కలర్ నీళ్లు ఉన్నాయి కొన్ని ఇంటి నీళ్లు ఉన్నాయి కొన్ని స్వచ్ఛమైన నీళ్లు ఉన్నాయి దాన్ని బట్టి ప్రతిబింబాలు కూడా మారుతున్నాయి కాబట్టి నీళ్లు భిన్న భిన్నాలుగా ఉన్నాయి కాబట్టి సూర్యుడు అనేకం అప్పుడు ఈ కుండలో నీళ్లు లింగం అవుతుంది కుండలో నీళ్లు లింగం ఎలా అవుతుంది పది కుండలు వేరు వేరుగా ఉన్నాయి కదా సూర్యుడు అనేకం కుండలు లింగం ఎలా అవుతుంది శరీరాన్ని నువ్వు లింగం ఎలా చేయగలవు ఆత్మభేదానికి మనస్సును లింగం ఎలా చేస్తావు ఆత్మభేదానికి నువ్వు శరీరము మనస్సు లింగం కాకపోతే నీకు ఇంకే లింగం ఉందో చూపించు కాబట్టి ఆత్మభేదానికి లింగము లేదు శరీరం ఒకసారి అంటారు సాంఖ్యులు అంటారు వాళ్ళ సుఖదుఖములు భిన్నము ధర్మాధర్మము భిన్నము కాబట్టి ఆత్మలో భిన్నము అంటారు అంటే ఇప్పుడు ధర్మాధర్మాలను లింగం చేసేది కదా అంటే ఆయన శంకరులు అడిగారు ఏమో సుఖ దుఃఖముల యొక్క ఆశ్చర్యం ఏమిటి అని అడిగారు అంటే మనస్సు ధర్మాధర్మముల ఆశ్చర్యం ఏమిటి బుద్ధి అప్పుడు ఏమన్నారు దీనికి సిగ్గు లేదు మనస్సుని మనస్సుని లింగంగా చూపిస్తే ఆత్మ ఎందు నానాత్మాన్ని సాధిస్తాం అది నాకు క్షయ క్షయ అది నాకు హేమనప్పుడు ఇంకా అనేకమైతే ఏది సిద్ధిస్తుంది మనస్సును అనేకమైన సిద్ధిస్తుంది మనస్సులో భేదాన్ని బట్టి మనస్సు అనేక మనసు తీసుకుంది సుఖదుఖాల లింగం కనుక మనస్సులు అనేక మనసు తీసుకుంది ధర్మాధర్మాలు వాసనారూపంగా ఉంటాయి అవి అనేక కనుక బుద్ధులు అనేక మనసు తీసుకుంది ఆత్మ అనేకం ఎలా సిద్ధిస్తుంది విషయం విషయం ఏంటంటే అభిప్రాయం ఏంటి సాంఖ్యులు వాళ్ళు తత్వ విషయం తత్వంలో అంటే యుక్తియుక్తంగా మాట్లాడటంలో వాళ్ళు నేర్పుగలవాళ్ళు పైగా మేము గొప్ప యుక్తియుక్తంగా మాట్లాడి వాళ్ళము అనే అభిమానం కూడా ఉంది మనకి నువ్వు అంత మేము ఎక్కువగలవారు ఉంటావు ఆ అభిమానం ఉన్నది నువ్వేమో వచ్చి ఇలాగా లింగాభాసన లింగంగా ప్రతిపాదించి లింగం లేని చోట నువ్వు అనేకత్వాన్ని ఎలా సాధించడానికి కోరుకుంటావు విషయం షుడ్ బి అషేమ్ కాబట్టి ఆత్మయందు స్వరూపత భేదము గలదు అని నిరూపించేటువంటి లింగం ఏది లేదు లింగం లేకుండా నీవు ఆత్మభేదాన్ని సాధించలేదు ఇది ఎలా ఉందంటే ఫ్యాన్లు నాలుగు ఉన్నాయి దీపాలు నాలుగు ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రిసిటీలు మొత్తం ఎనిమిది ఉన్నాయని చెప్పిన టైం కదా ఎలక్ట్రిసిటీలు ఎనిమిది ఎలా ఉన్నాయి కానీ ఫ్యాన్లు నాలుగు ఉన్నాయి అదే ఫ్యాన్ లింగం అవ్వదు ఎలక్ట్రిసిటీ యొక్క అనేకత్వాన్ని సాధించడం లింగం కాదండి డయాగ్రమ్ చూపించి ఎలక్ట్రిసిటీ అనేక ఉన్నవాడు వాడు మరి ఎలా మాట్లాడడానికి కొంత పొలాతో శవం కన్నా వస్తాయి నిజమైన శంకర్లు అలా అడిగారు ఎక్కడో కూడా ఉపదేశంలో విద్య భాగంలో అలా ఎక్కడో జ్ఞానింగాను సాధన సాధనాయ నామ నికరణకు సాంఖ్య సాంఖ్యుడు ఆత్మభేదాన్ని సాధించడానికి లింగాలు ఉపన్యసిస్తారు ఏదో తెలుసిన లింగాలు నామరూపాలు నామరూపాత్మకమై లింగాలని పలు ప్రస్తావిస్తూ ఉంటారు దాని నామరూపకతాన్ని అది ఉపాధులు ఉంటాయి సూర్యుడికి జగములు ఉపాధులు ఉంటాయి జగములోని జలములు ఉపాధులు అవుతాయి అంతే తప్ప అవి ఈ ఉపాధులు అంటే కండిషనింగ్ చేసుకున్నట్టుగా అనిపిస్తాయి ఈ ఉపాధులు సూర్యుని లేదు అనేకత్వాన్ని సాధించడానికి ఇంద్రములు అన్నిటికీ కాదా నువ్వు ఉపాధులు అనొచ్చు అంటే ఉపాధులు అంటే ఏమిటి సూర్యుడు అనేకమని భ్రమపడే అవకాశం ఉందండి అని అనొచ్చు ఎందుకంటే ప్రతిబింబాలు అనేకం ఉన్నాయి ప్రతిబింబాన్ని సూర్యుడు అని అనుకుని భ్రమణం ఉంటుంది కాబట్టి ఉపా ఈ ఘటములు అనేకముందా ఘటాల్లో జలములు అనేకములు ఉందా ఈ కారణం చేత అనేక ప్రతిబింబములు దర్శిస్తున్నాయి కాబట్టి సూర్యుడు కూడా అనేకమా అన్నట్లుగా మనకి భ్రమ కలుగుతుంది అని చెప్పాలి దాన్ని ఉపాధి ఇవన్నీ ఉపాధులయ్యా శరీరము మనస్సు ఈ ఉపాధులు మీ తత్వంలో ఈ ఉపాధులు ఉండవు మీరు శరీరాన్ని మనస్సుని పట్టుకుని నేను భిన్నముగా ఉన్నాను అని ఆలోచన నేను శరీరానికి మనస్సుకి అతీతంగా వెళ్ళిన క్షణంలో మీకే భేదం అనుభవానికి రాదు మీరే చూసుకోండి మీకు భేదం అనుభవానికి రాదు భేదం అనుభవానికి రావాలంటే శరీర మనస్సుతో మీకు మమేకం అవ్వాలి తాదాత్మ్యాన్ని పొందాలి అప్పుడే భేదం అనుభవానికి వస్తుంది భేదం అనుభవానికి రావాలంటే మీరు ఆ రకమైనటువంటి అహంబమా అభిమానం పెట్టుకుంటే భేద అనుభవానికి వస్తుంది ఆ భేదానుభవం లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి భేద అనుభవానికి రాదు అందరినీ ఆత్మరూపంగా దర్శిస్తాను ఆత్మరూపంగా ప్రేమిస్తారు ఆత్మరూపంగానే చూస్తాను తప్ప భేదానుభవాన్ని చూడాలి కాబట్టి మీరు తెలుసుకోవాలి కొన్ని వస్తాను జడకారకాపవదక్షిద్రాణి ఆకాశస్య అపవాదం ఉంటే మాసం ఇప్పుడు ఆకాశము ఆకాశము అనేకము ఎందువల్ల ఘటాకాశము ఒకటి మఠాకాశం అపవాదం ఉంటే మాసం మఠాకాశం ఇంకోటి ఉంది ఘట ఇంకోటి ఏమన్నారు కరక అంటే కమండలం కమండలం ఆకాశం మూడోది భూక్షేత్రం అంటే నేలలో భూమి భూచిత్రం అంటే గుంగి గుంగి ఆకాశము నాలుగు ఆకాశము నాలుగు ఆకాశంలో అనేకము అంటే తప్పదు ఆకాశంలో అనేకం కాదు ఈ దృష్టాంతం చెప్తారు దృష్టాంతాలు ఎన్ని చెప్పినా చెప్పచ్చు కానీ మీరు చూసుకోండి ఇప్పుడు ఈ హాల్లో ఎంతమంది కూర్చున్నాము మన అందరి లోపల వేరు వేరు ఆకాశాలు ఉన్నాయి ఉత్తరాకాశం వేరు వేరుగా ఉందా సాయంకాలం ఎప్పుడు గతంలో ఆకాశం ఉంటుంది మధ్యాహ్నం భోజనం చేసుకుంటున్న ఆకాశం పడుతుంది సాయంకాలం వరకు ఉదరంలో ఆకాశం ఉంటుంది మన అందరి ఉదరాలలో భిన్న భిన్నమైన ఆకాశము కలదు కాబట్టి ఆకాశము అనేకము అంటారు అంటే ఓ మహాత్ములు అన్నారు వాడు పదేళ్ళు తక్కువ చదివితే కానీ అంత చెడ్డ మాట అనలేదు ఆకాశం అనేకము అనాలంటే ఓ పది పదేళ్ళు అర్థం కదా అప్పుడు ఇంకా ఆకాశం అనేకం ఉంటుంది అలా ఇందాక క్రియేట్ అయిపోయి ఆకాశం లేకపోతే వే అనేకం అక్కడండి చిత్రాన్ని గుయ్యిని బట్టి వేరే ఆకాశం అనిపించింది అదే ఆకాశం మఠాన్ని బట్టి వేరే ఆకాశం అనిపించింది అదే ఆకాశం దీంట్లో మూడు స్థానం ఆకాశ దృష్టాంతం దాని బాగా అధ్యాత్మం ధ్యానం చేయాలి ఓ మహాత్ములో విషయాన్ని చెప్పాడు ఇప్పుడు మీరు చచ్చిపోయాడు ఆత్మ ఏమైంది వాడు చూసుకున్నాడు ఆత్మలో ఉంది ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా ఆయన దృష్టాంతం చెప్పాడు ఇప్పుడు ఓ బిల్డింగ్ ఉంది ఒక పాత బిల్డింగ్ ఏమంటే ఈ పాత బిల్డింగ్ లో పది గదులు ఉన్నాయి అది కూలిపోయింది కూలిపోయిందంటే వీళ్ళే పూజ చేశారు కూలిపోయింది లేకపోతే వర్షాలు బాగా పడి తడిసిపోయి పాత్ర కాబట్టి కూలిపోయింది లేకపోతే భూకంపం వచ్చి కూలిపోయింది మొత్తానికి కూలిపోయింది కూలిపోతే ఈ పది గదులు ఉన్నాయి కదా ఐదు గదులు కూలిపోయాయి ఐదు గదులు ఇంకా నిలిచి ఉన్నాయి అక్కడ సింగిల్ బిల్డింగ్ లో ఎలా పడిపోయిందండి ఐదు గదులు పోయాయి మన నేను మన బిల్డింగ్ నుంచి ముప్పు కొట్టేశాను కొట్టేస్తే కింద పోర్షన్స్ వాళ్ళకి ఓ వెళ్ళిపోయింది సో ఆ రకంగా ఐదు గదులు ఇంకా స్థిరంగా ఉన్నాయి ఐదు పోయాయి ఇప్పుడు ఈ ఐదు గదుల స్థిరంగా ఉన్న ఐదు గదుల ఆకాశానికి ఈ పోయిన ఐదు నిధుల ఆకాశానికి భేదం ఏమి మీరు ఆలోచించారు అంటే భేదం ఏముందండి ఏమి లేదు ఆకాశమే ఈ ఆకాశం ఈ ఆకాశమే ఆకాశం ఐదోది పది నిధులు అన్నాను తప్ప ఆకాశంలో భేదం లేదు కూలిపోయిన నిధుల ఆకాశము నిలబడి ఉన్న నిధుల ఆకాశం మనం నిధులు ఉపాధిగా ఉంటున్నాం తప్ప ఆకాశము ఒకటి ఆకాశము అంటే ఆత్మ దేవుడు ఆకాశంలో ఉంటుంది దేవుడు సర్వవ్యాప్తంలో ఉన్నారు సర్వవ్యాప్తంలో ఉంటే అలాగే ఆకాశంలో ఉంటుంది కాబట్టి ఆకాశం నుండి భేదాన్ని చెప్పడానికి ఇంకా లేదు అలాగే ఆకాశం కంటే కూడా సూక్ష్మమైన ఆత్మ చైతన్యం ఉంది భేదాన్ని సాధించడానికి ఒక కార్తీగా ఉంటుంది అని ఆయన అంటుంది కదా ఆకాశస్య వేదలింగం పశ్యతి ఆత్మలోకి వేదలింగం లభేత సహా సహాద్రి ద్వైతవాది ద్వైతున్నాడే ద్వైతవాది వాడికి వేదాన్ని నిరూపించడానికి లింగం ఒకటి వాడికి దొరుకుతుంది లింగం వేదలింగం దొరుకుతుంది ఎప్పుడు ఆకాశము అనేకము అని నిర్ణయించడానికి భేదం వచ్చినప్పుడు ఆత్మ అనేకము అని నిర్ధారించేటువంటి భేదం ఆకాశం అనేకమైన విధులు వేయించాలని ఆత్మ యొక్క అనేకత్వాన్ని చెప్పేసి ఆత్మన విశేషం అభ్యుపగచ్చీ సాత్వికశతైరీ వేదలింగం ఆత్మనో దర్శయే కాబట్టి ఇక్కడ ఆత్మ స్వయంగా భిన్నం అంటాడు ఆత్మ స్వయంగా భిన్నం అంటే ఎలా అయింది ఆత్మ ఏమిటి కర్త కర్త ఏమిటి క్రియలను నిర్వహించేది క్రియలను శరీరం లేకుండా క్రియలను నిర్వహించగలుగుతుందా నిర్వహించలేదు అంటే ఆత్మ ఉండే కర్తృత్వం కొంత శరీరానికి కూడా ఉంటుంది ఓ అంశంలో అంటే ఏమైంది ఇప్పుడు ఆత్మయందలి ఆత్మత్వము ఈస్ ది ఎస్సెన్స్ ఆఫ్ కర్తృత్వం is no made up of two things అంటే ఆత్మ ఎందు స్వతహాగా భేద భేదాన్ని వీడు సాధించవచ్చు కాబట్టి ఆత్మ ఎందు స్వతహాగా భేదాన్ని పెట్టుకుంటాడు అది మనం విచ్ ఈజ్ అనుభవ విరుద్ధము ఇంకా రెండు ఆత్మన పరతో భేద కాబట్టి మీరు చెప్పండి ఆత్మ జగత్తు దేవుడు మూడే కదా ఉంటా నాలుగు ఏమైనా ఉందా లేదు మూడే ఉన్నాయి కదా దీంట్లో చేతనమేది జడమేది చేతనము దానికి నిర్వచనము జడము అంటే తనను తాను తెలియలేదు ఇతరము తెలియలేదు తెలియట తెలియడాన్ని బట్టి జడం ఇప్పుడు జడం అంటే కదిలీది చేతనము కదలనిది జడం అనుకోకూడదు ఇప్పుడు చీపురు కంటే కదులుతూ ఉంటుంది చేతనమాది కాదు రుగ్గురులు కదలదు కాబట్టి జడమాను ఇట్స్ నాట్ లైక్ దాట్ జడచేతన విభాగం అలా కాదు అది ఎలాగంటే తనను తెలుసుకుంటూ ఇతరమును తెలిసేది చేతనం తనను తెలియలేదు ఇతరమును తెలియలేదు జడం ఇప్పుడు ఇది విభాగం ఇప్పుడు చెప్పండి ఆత్మ బ్రహ్మ జగత్తు మూడే కదా బ్రహ్మ అంటే దేవుడు ఈ మూడింట్లో జడమేది చెప్పండి మీరు జగత్తు జడము ఇప్పుడు ఆత్మను బ్రహ్మ చేతనముడు దేవుడు చేతనం ఒప్పుకోవాలి దేవుడు జడం అనకూడదు దేవుడికి జడత్వాన్ని ఆపాదించకూడదు కాబట్టి దేవుడు చేతనము నేను చేతనము ఆత్మ అనే చేతనము దేవుడు అనే చేతనము కంటే జన్మము లింగం ఏమిటి చెప్పు ఇది ఎలా ఉందంటే ఘటాకాశము ప్రాసాదాకాశము కంటే భిన్నము ప్రసాదం అంటే పెద్ద బిల్డింగ్ దాని ఆకాశం కంటే ఘటాకాశం భిన్నము ఏమిటి లింగం ఏమిటో చెప్పు లింగం ఏమిటో చెప్తా చూసుకో ఘటా ఘటము లింగము ప్రాసాదము ఘటము ప్రసాదము లింగం ఎలా ఉన్నాయి ఘటము ప్రసాదము లింగం అంటే ఏమిటి నిర్ధారించినట్టు ఘటము కంటే ప్రసాదము భిన్నమని నిర్ధారించినట్టు అవుతుంది అంతేగాని ఘటాకాశం కంటే ప్రసాదాకాశం భిన్నం ఎలా అవుతుంది అదే కాబట్టి ఆకాశమునకు భేదలింగం ఏమున్నది ఏమీ లేదు అలాగే జీవుడు చేతనుడు ఈశ్వరుడు చేతనుడే నువ్వు భేదలింగం ఏమిటో చెప్పు అంటే వీడికి రెండు చేతులు ఉంటాయి ఈశ్వరుడికి నాలుగు చేతులు మరి క్యా finally you come down to that point అది భేదలింగం ఎలా ఉంటుంది కాబట్టి చేతులు కాబట్టి కళ్ళు వండగా వాళ్ళు కోసం పెట్టుకున్నాం కానీ భేదాన్ని సాధించే విధాలు అవ్వదు కాబట్టి ఆత్మన పరతో విశేషం పరత పరతం అంటే ఆత్మ తేడా విశేషమంటే తేడా అని చెప్పేటువంటి తాత్వికులు ఉన్నారు కదా వీళ్ళు ఒకరుగారు వంద మంది వచ్చినా ఈ పరబ్రహ్మ చైతన్యానికి ఆత్మ చైతన్యానికి భేదాన్ని వీళ్ళు సాధించలేరు భేదము నిరూపించే లింగము వీళ్ళకి ఈశ్వరుడు చేయడం సరే నేను జగత్తు అంటే భిన్నము జగత్తు జగము నేను చేస్తాను ఓకే जगत में तो नहीं होगा ईश्वर को నీకు భయపడ కలిగించి జరువు క్షేత్రంలో కదా ఏ క్షేత్రం ఏ ఏ విధంగా ఉంటుందా నువ్వు ఈ క్షేత్రం నుండి ఆ క్షేత్రం జీవనంలో ఫ్యాన్లో ఉండే గంటలు దీపంలో ఉండే గంటలు భిన్నము ఏది ఏది లేదు భిన్నముగా నువ్వు లింగం చూపిస్తే నువ్వు ఆ కరెంట్కి సంబంధం లేని దాన్ని లింగం కి సంబంధం లేదా లింగం చేసి లో భేదాన్ని సాధించుకుంటా తప్పదు అలా చెప్పాము కనుక ఎంత వంద మంది దానికి వచ్చినట్టుగా ఆత్మకు లింగాన్ని చూపించి ఆత్మ స్వతహాగా ముక్కలు ముక్కలని కానీ ఆత్మ పరబ్రహ్మ కంటే భిన్నముగా సెపరేట్ అయి ఉందని కానీ సాధింపకూడదు స్వదస్తు దూరాల పరిమితమేవా అభిషేకం మీరు ఒకటి ఇక్కడ మీరు అనుకోవచ్చు ఏదో అభిషేకం ఆరోగ్యం జగన్మో జగన్మో లేదు వాళ్ళు అనుకోవచ్చు కానీ మీరు కొంచెం సూక్ష్మంగా గౌరవించుకుంటే ఇంట్లో తెలుసుకోవాల్సిన విషయాలు పొందుతాయి ఇప్పుడు ఆత్మ ఎందు స్వతహాగా భేదం ఎలా స్వతహా భేదం ఉండదు స్వతహాగా నాలుగైదు ఇంటి యొక్క ముట్టడి కాదు ఆత్మలో స్వతహాగా భేదం ఎలా నిరూపిస్తాము ఇప్పుడు చూడండి భేదము నిరూపించాలి అంటే ముందు భేదాన్ని తెలియాలి ఇప్పుడు ఇది ఇది దేవుడు ఇది రేడియో రెండు భిన్నములు రెండు భిన్నములు లక్ష్యం చెప్తారు ఒకటి తెలియాలి రెండవది తెలియాలి ఆ రెండు తెలిసిన తర్వాత భేదము మనకి తెలుస్తుంది ఏమంటే ఇప్పుడు ఆత్మ భేదము తెలియాలి ఆత్మ భిన్నం ఆత్మలో ముక్కలు ఉన్నాయి కాబట్టి ఆత్మ యొక్క స్వతహాగా భేదములను ఆత్మ యొక్క స్వతహాగా భేదములను అంటే ఆత్మ తెలివిలో విషయము కావాలి జ్ఞానంలో విషయం కావాలి జ్ఞానంలో విషయమైతే అప్పుడు ఆత్మ యొక్క భేదము నువ్వు నిరూపించే ప్రయత్నం చేయవచ్చు కానీ ఆత్మ జ్ఞానంలో విషయము కాదు ఆత్మ తెలియబడేది కాదు ఆత్మ తెలియబడేది కాదు ఏది తెలియబోతుందో అది జడమైపోతుంది జ్ఞానంలో విషయమైన జడమవుతుంది ఆత్మ కాదు కాబట్టి ఏది తెలుసుకుంటుందో అది ఆత్మని మీరు అనుకున్న తర్వాత తెలియబడేది ఆత్మ కాదు అవుతుంది ఆత్మలో స్వతహాగా భేదం ఉందని ఏ బేసిస్ మీద మీరు అది సంభవమే కాదు ఎందుకంటే ఆత్మలో భేదం తెలియబడాలంటే ఆత్మలో ముందు ఒక ముక్క తెలియాలి తర్వాత ఆత్మలో రెండో ముక్క తెలియాలి ఈ ముక్క కంటే ఈ ముక్క భిన్నంగా ఉందని తెలియాలి అప్పుడు మీకు ఆత్మలో భేదం సాధించదు అలా తెలుస్తుంది ఆత్మ ఆత్మ జ్ఞానంలో విషయం తెలుసుకునేది ఆత్మ కాబట్టి ఆయన ఏమంటారు సో అవిషయత్వాత ఆత్మ ఆత్మ జ్ఞానంలో విషయమే కాదు కనుక స్వతహాగా ఆత్మలో ముక్కలు ఉన్నాయి అని చెప్పుట వివాద అది చాలా ఆ ఆర్గ్యుమెంట్ చాలా దూరంగా నెట్టి వేయబడింది దూరంగా నెట్టి వేయబడింది అంటే దేవునికి వీటికి భేదం అన్నది ఇప్పుడు దగ్గరికి తీసుకుని పరిశీలించి కొట్టుపారేస్తాం లేదంటే ఆత్మలోనే ముక్కులు ఉన్నాయనేది అసలు ఈ గదిలో లోపల లోపలికి చెప్పేసి ఆ ఆర్గ్యుమెంట్ పోషించున్నాను ఆత్మ ప్రమాణగోచరము కాదు కనుక దానికి స్మరణ భేదము నిర్ధారించే లింగము యొక్క ప్రసక్తి దరిదాపులలోనే లేదు పురాణం అంటే దరిదాపులలోనే లేదు ఓం ఓం ఓం ఓం ఓం ఓం